దేవుని వాక్యం ధ్యానించి ప్రభా పరిశుద్ధులాగా దేవ సర్వశక్తిమంతుల సర్వనుతుల నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహాం సాటి ఆకుల దేవన ప్రభావ నా దేవ నా ఏసై నీకే స్తోత్రమైన ఇంతవరకు ప్రభావ పాడాలని మైంపరచడం ప్రభావ నా దేవ మీ వాక్యం ధ్యానిస్తున్న ప్రభావ మీ ఆత్మ నడుపుకున్న గ్రహించేయండి మీ పనులకు ధ్యానం చెప్పినప్పుడు ప్రభావ మీరే మాట్లాడమని పొందినాను ఏసీ పిలుస్తాను కష్టం పదమూడు ఐదో అధ్యాయం పదమూడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలేదు ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు కావాలని మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపించగలరు వారు ప్రభువు నామన్న అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలసింది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచి ప్రభు అతని వేపును అతని పాపము చేసిన వాడైతే పాపక్షమర్పణ ఈ పాపమును చూడండి యాకోబు రాసిన పత్రికలో దేవుడు ఒక విషయం యాకోబు ద్వారా మాట్లాడుతున్నాం చూడండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను అని చూడండి మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి శ్రమ అంటే శ్రమ ఏ రీతిగా రావచ్చు మనకి ఏ రీతిగా రావచ్చు కానీ ఏ రీతిగా రావచ్చు అంటే ఒక ఒక మన ఉద్యోగ స్థలంలో మనం రావచ్చు మన ఎదుగుదల వల్ల రావచ్చు ఏ రీతిగా రావచ్చు కానీ మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట అలా ఎందుకంటే ప్రార్థన అంత శక్తి ఉంది అలలుయ్య కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన అలవీయ కాబట్టి ప్రతి శ్రమని ప్రార్థన ద్వారా వాళ్ళు జయించింది పాత నిబంధన కాలంలో కానీ రొట్టె నిబంధన కాలంలో కానీ వాళ్ళు ఏ రీతిగా శ్రమ వచ్చినా కానీ ప్రార్థన చేసిన ప్రార్థన వాళ్ళ విజయం పొందుకున్నారు అలవీయ చూడండి పేదూరు పౌలు స్త్రీలను సరసాలు ఇచ్చినప్పుడు ఏం జరిగింది సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసింది అప్పుడు వాళ్ళు ఈ సంకల్పం ఆ సైకిల్ మొత్తం ఊడిపోయింది వాళ్ళు బయటకు వచ్చేసింది అలా వీళ్ళు ఎందుకంటే ప్రార్థన అంత శక్తి ఉంది కాబట్టి మనం ప్రార్థన అనేది చాలా మనకు ముఖ్యం అలా మన ఎగ్జామ్ వెళ్తాను ఎక్కడికి వెళ్తాను కదా మనం ఏం చేయాలి ఫస్ట్ ప్రార్థన చేయాలండి అలా మనం ప్రార్థన చేయకుండా పోతే ఆ రోజంతా మనకి విజయం రాదు ఎందుకంటే మనలో నిలకడ ఉండదు మన మనసు త్వరపడతా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మన మనసు నిలుపుకొని ప్రభు మీద ఆదుకొని ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారం మొదట మనం అర్పించుకోవాలని మనం ప్రార్థన చేసిన అవుతాము అప్పుడు దేవుడు మనకు గొప్ప విజయం మనకి అనుగ్రహిస్తాం అలవి అందుకే ప్రార్థన చాలా ముఖ్యమైనది అలవి అది చూడడం తర్వాత ఎవరికైనా సంతోషం కలిగిన అతని కీర్తన పాడవలని అంటే మన సంతోషించిన ఏం చేయాలంటే పాటలు పాడాలంట దేవుని మయంపరచాలంట అలవి అన్ని వేళలో దేవుని మయంపరచాలా పాటలతో దేవుని గణపరచాలా హలోయ ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు పాటలు పడుతుంటే శ్రమ అనేది ఆ భయం అనేది మన మనకి వెళ్ళిపోతుందంట హలోయ ఆ భయమే పరిగెట్టిపోతుందంట ఎందుకంటే ప్రార్థన అంత శక్తి ఉంది కాబట్టి అన్ని వేళలో ప్రభులో మనం సంపూర్ణంగా మనం విశ్వాసంతో మనం ముందుకు పోవాలి అలలుయ అందుకే వాక్యం ఏముందంటే నీతి మంత్రులు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడి అలలుయ కాబట్టి విశ్వాసం మూలంగా అంటే మనకు విశ్వాసం ఎట్లా వస్తుంది అలలుయ మనకు విశ్వాసం ఎట్లా వస్తుంది అంటే దేవుని వాక్యం విన్నప్పుడే మనకి విశ్వాసం వస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఆ వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే మనం దాని ప్రకారం మనం జీవిస్తామో మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది అలా అప్పుడు ఎలాంటి భయం ఇచ్చినా కానీ మనం ధైర్యంగా ఎదుర్కోగలం అలా కాబట్టి అలాంటి విశ్వాసం మనకి అవసరం అలా అందుకే మనం సంతోషం ఉన్నప్పుడు ఏం చేయాలంట కీర్తనలు పాడాలంట తర్వాత మీలో ఎవరైనా రోగి అన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపిపోవాలని వారు ప్రభు నామన అతనికి జోడి రాసి అతని కొరకు అతని కొరకు ప్రార్థన చేయవాలని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచాలి ప్రార్థన చేస్తే మన విశ్వాసము స్వస్థత కలిగించడం అలవీయ చూడడానికి ప్రార్థన అంత శక్తి ఉంది కాబట్టి మన ప్రార్థన అనేది చాలా మంది ముఖ్యం అలవీయ కాబట్టి మన విశ్వాసంలో మనం ఏం చేయాలంట ప్రభుత్వం మనం జీవించాలా అలాగే దేని మనం చింతించొద్దు కానీ వాక్యం ఏమి ఆయన ఆయన మిమ్మల్ని గురించి చింతించినాను కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడం నిర్భర నిర్భరమైన బుద్ధి గలవారై మెలుకలు ప్రార్థించమని అలలియ కాబట్టి మనం ఏం చేయాలి మనం మనం చింతించదు ఏ విషయంలో కానీ అలలియ ఏ విషయంలో మనం భయపడద్దు ధైర్యంగా మన విశ్వాసంలో మనం ముందుకు పోవాలి మనకి అనారోగ్యం వచ్చినా సరే ఏం వచ్చినా కానీ సరే కానీ మనం ఏం చేయాలి ప్రార్థన పూర్వకంగా వాటిని మనం జయించి మనం ముందుకి పోవాలి అలలియ ఎందుకంటే ఈ చివరి కాలంలో ఆయన రాక దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసం ఇంకా మనం బలపడాలి అలా కాబట్టి ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యం ప్రార్థన ఉండి దేవుని వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా సంతోషం సమాధానం ఆనందం మనకు వస్తూ ఉంటుంది మనం ఏ సంబంధించినా మనం భయపడవాలి ధైర్యంగా విశ్వాసంలో మనం జీవిస్తూ ఉంటాం అలా అందుకే పౌరు భక్తులు కూడా అంతే కదా ఆయన ఆయన చెప్తాడు పిలిపి రాసిన పత్రికలు ప్రభు నన్ను ఎన్నో ఆనందించమన్నాడు చూడండి మన ప్రభు నన్ను ఎల్లప్పుడూ మనం ఆనందించాలంట ఎందుకు ఆనందించాలంటే ఆయన మన ప్రార్థనని ఆయన వింటున్నాడు ప్రతి ప్రార్థనకి దేవుడు మనకు జవాబిస్తూనే ఉన్నాడు అలా కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం పోదంట చూడండి మనం చేసిన ప్రతి ప్రార్థన విశ్వాసకి స్వస్థత కలుగుతుందంట నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాస సైతం ప్రార్థన ఆ రోగికి స్వస్థపరుస్తుంది అలలుయ కాబట్టి మనకి స్వస్థత అనేది మనకు చాలా ముఖ్యం అలలుయ చూడండి అందుకే చూడండి నిలుపు రాసిన పత్రిక చూడండి వాక్యం చూసి ఎల్లప్పుడూ ప్రభువులందు ఆనందించుడు మరలా చెట్టును ఆనందించుడు ఈ సహనమును సకల జనంలో తెలియపరుచుడు ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతపడకూడదు దాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి చూడండి ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించండి చూడండి మనకు ఆనందం ఎప్పుడు ప్రభు నందే మనకు ఆనందం ఈ లోకంలో ఎక్కడ పోయినా కూడా మనకు ఆనందం మనకు ఉండదు అలలుయ అది అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కానీ శాశ్వత కాలమైన ఆనందం సంపూర్ణమైన ఆనందం ఏసు ప్రభులోనే మనకు ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడు ప్రభులోనే మనం ఆనందించాలా అంటే మరలా చెప్తున్నా అంటే మళ్ళీ సెకండ్ టైం మనకి జ్ఞాపకం చేసినట్టే వాళ్ళకు ఎప్పుడు కూడా మన సంతోషంతో సమాధానంతో మనం ఉండాలంట అలా లోకంలో ఎంత దుఃఖం ఉన్నా కానీ మనం ప్రభులో మనం ఆనందించాలి ఎందుకంటే ప్రార్థన అక్కడ కింద రాసం చూడండి మీ సహనమును సకల జనులకు తెలియజేయండి అంటే మనం సహనం కలిగి ఉండాలంట ఆ శ్రమలో వచ్చినా గానీ మనం సహనం కలిగి సంతోషంతో సమాధానంతో మనం ఏం చేయాలంట ప్రభులో మనం ఉండాలా మీ సహనమును సకల జనులకు తెలియజేయండి ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు హలవీయ చూడండి మనకు సమీపంగా మనం ప్రభు మనం చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడు ప్రతి క్షణం దివారాత్రి మనల్ని మనల్ని కాపాడే దేవుడు ఆయన హలవీయ కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు ఆ దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు విశ్వాసంలోకి మనం రావాలా హలవీయ దేని గురించి కూడా మనం చింతించొద్దంట భయపడొద్దు మన మన నా జీవితం ఏమైపోతుంది నా ఫ్యూచర్ ఏమైపోతుంది మనం ఎప్పుడు కూడా భయపడద్దంట దుష్టుడు అలాంటి ఆలోచన తెస్తా ఉంటాడు కాబట్టి అలాంటి ఆలోచన మనకు రావడానికి వీలేదంట విశ్వాసంతోనే మనం ప్రతి ఒక్కటి ప్రభులో మనం పొందుకోవాలి అందుకే యేసు ప్రభు అంటాడు మీరు ప్రార్థన చేయడంకల్లా మీరు అడుగుచిన వాటినల్లా పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు మీకు అవి కలుగునన్నాడు అంటే విశ్వాసం అనేది అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం అంటే అవి కలగలేదు మీరు పొందుకున్నారని మనం నమ్మాలంట అది విశ్వాసం అంటే అలాంటి విశ్వాసంలో మనం రావాలా అదలు కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభులో మనం ఆనందిస్తూ సంతోషంతో సమాధానంతో ఉండాలి ఎప్పుడు కూడా మనం చలించొద్దు దేనికి భయపడద్దు ఎలాంటి అప్లై వచ్చినా కానీ మనం భయపడద్దంట ధైర్యంగా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా ప్రభు నా కొరకు ఉన్నాడు నన్ను విడిపించే దేవుడు నాకు ఉన్నాడు ప్రతి శ్రమలో నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అని మన విశ్వాసంలో మనం ముందుకు పోవాలి ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతింపకూడదు కానీ దేని గురించి మనం చింతించొద్దంట దేని గురించి అయినా సరే అంటే ఏమున్నాయో దేని గురించి చింతించడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతి దానికి మనం ఏం చేయాలంట hmm. ప్రార్థనతోనే విజ్ఞాపన చేయాలంట ఏది ఉన్నా గానీ ఏ సమస్య ఇచ్చినా గానీ ఏమొచ్చినా గానీ మన ప్రార్థన విజ్ఞాపనతోని మనం ఏం చేయాలి మనం మొదలు పెట్టాలా అందుకే వాక్యంలో ఉంది తనకు మొరపెట్టే వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టే వారికి గృహ సమీపంగా ఉన్నారు అంటే మొరపెట్టే వాళ్ళు ఉన్నారు తనకు నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం నిజంగా అంటే సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ప్రభా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా అని విశ్వాసంతో మనం మన మనసు ఆయన మీద ఆనుకోవాలంటే అలలియ అట్లా ప్రార్థన చేసినప్పుడు ఆయన మన సమీపంగా ఉండి మనకు తోడుగొండి నడిపిస్తా ప్రతి దాని దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తూ ఉంటాడు అలలిగా అలాంటి విశ్వాసంలోకి మనం రావాలా అలాగే అలాంటి విశ్వాసం ఎప్పుడు వస్తుంది మనకి దేవుని వాక్యం విన్నప్పుడే వస్తుంది మనకి అలలుయ దేవుని వాక్యం వినకుండా మన విశ్వాసం ఎట్టి పరిస్థితి మనకి రాదు ఆ వాక్యం విని దాన్ని పట్టుకొని మనం జీవిస్తున్నప్పుడు మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది అప్పుడు మనం ఆనందిస్తుంటాం ఎందుకంటే పౌరు ఆ రీతి ఆయన ఉన్నాడు చూడండి ఎంతో బలహీతలో ఉన్నా కానీ పౌరు భక్తుడు ఆయన ఆయన మహిమపరిచిండు ఏ విషయంలో సరే ఆయన భయపడలే అందుకే కింద రాసిన చూడండి ఒక వచనం చూడండి కింద అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోను మీ తలంపులకు కావలిండును చూడండి సమాధానం తర్వాత మన హృదయాలకి మన తలంపులకి కావలి ఉండదంట హలలుయ కాబట్టి మన తలంపులని పది పది విధాలుగా పోతూ ఉంటాయి కానీ ఆయన తలంపులు మనం చోదించాలంటే ఆయన తలంపులు మనకి ఆయన ఆయన కాపుదలుగా ఉండదండి హలలుయ చూడండి అందుకే మనం ఆయన సమర్పించుకొని మనం మనం జీవించాలి లోకంలో అలా ఎందుకంటే ఈ లోకంలో ఆచారబద్ధంగా మనుషులు జీవిస్తూ ఉంటారు కానీ మన సంపూర్ణంగా మన ప్రభు మీద ఆనుకొని మనం జీవించాలా కాబట్టి ఏది ఇచ్చినా కానీ సరే ప్రార్థనతోనే మన విజయం మనం పొందుకోవాలంట అందుకే కింద చూడండి కింద రాసిన చూడండి రెట్టపు పదకొండు వచ్చింది చూడండి నాకు పొరుగు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పడం లేదు నేను స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి సంతృప్తి కలిగి ఉందా నేర్చుకుని ఉన్నాను దీన స్థితిలో ఉన్న నెరుగును సంపన్న స్థితిలో ఉన్న నెరుగును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండటము ఆకలి నిండి ఉండటము సమృద్ధి కలిగి ఉండటము దేనిలో ఉండటము నేర్చుకుని ఉన్నాను చూడండి నాకు కొదువు కలిగి నేను ఎలాగో చెప్పట్లేదంటే ఆయన గురించి చెప్తున్నాడు కానీ ఆయన ఏ స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న ఉన్నతమైన స్థితిలో ఉన్న దీన స్థితిలో ఉన్న ఏ స్థితిలో కానీ ఆ స్థితికి తగ్గట్టు ఆయన ఏం చేసినట్ట నేర్చుకున్నాడంట అలలుయ కాబట్టి మన విశ్వాసమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ఇవన్నిటిని మనం ఏం చేయాలంట మన జీవితంలో అమలు పరచుకోవాలి మన లేమిలో ఉన్న కలిమిలో ఉన్న లేమిలో దేంట్లో ఉన్నా కానీ మనం ప్రభునందే ఆనందించాలా అలాగే దేని విషయంలో సరే మనం భయపడద్దంట ఈ వాక్యం మనం జ్ఞాపకం కావాలి నా ప్రభు నా సమీపంగా ఉన్నాడు నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రభు సమీపంగా అలాంటి విశ్వాసంలోకి మనం రావాలంటే పౌరు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఆయన చూసింది ఆయన కలిమిలో ఉన్నాడు ఒక ఒక టైంలో ఆయన ఆహారం కూడా లేదు ఆ ఓడలో ప్రయాణం చేసినప్పుడు ఇరవై రోజులే ఉంటారు ఓడ మీద ఆయన ఆహారమే లేదు వాళ్ళకి ఉపవాసం ఉండదు వాళ్ళకి అయినా కానీ ఆయన భయపడలేదు పాము వచ్చి ఆయన అయినా కానీ ఆయనకి ఏ హాని జరగలేదు ఎందుకంటే పౌరుకు విశ్వాసం దేవుడు నా పక్షంగా ఉన్నాడు దేవుడు నన్ను విడిపిస్తాడు అని కింద ఉంది వాక్యం చూడండి పదమూడవ వచ్చిన నన్ను బలపరచు వారిని అందే నేను సమస్తము చేయగలను ఇది అసలైన వాక్యం చూడండి నువ్వు అడగాల ప్రవ్వా నన్ను బలపరచుకోండి ప్రవ్వా నేను నేను ఎట్లా చేయగలను ఇవన్నీ కానీ ఇక్కడ ఏం చేయమంటుంది అక్కడ చూడండి మన జీవితంలో కూడా ప్రతి దాని నుంచి దేవుడు మనకు విడిపిస్తాడు నన్ను సమాధానం ఇస్తాడు కానీ అక్కడ ఏం చెప్తుందంటే నన్ను బలపరిచే వారి అంటే నేను సమస్తం చేయగలను అంటే సమస్తం అంటే ఎన్నో ఉన్నాయి మనం చేయాల్సినవి అలవియ మన జీవితాలు మనం మనం సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలా తర్వాత ఆయన సేవ జీవితంలో మనం మనం ముందుకు సాగిపోవాలి సమస్తం మనం చేయాలంట ఈ లోకంలో దేవుడు మనం ఈ లోకంలో ఎందుకు తీసుకొచ్చిందంటే ఒక పని కొరకు మన దేవుడు మనం ఈ లోకంలో తీసుకొచ్చింది అది మనం కాలం ముగించక ముందు దాన్ని మనం కొనసాగించుకొని మన కాలాన్ని ముగించుకోవాలి ఆయనలో హలో కాబట్టి నువ్వు అడగాల ప్రభావ నన్ను బలపరిచే ప్రభావ సమస్తం నేను చేయాలి కాబట్టి ఆయన బలపరచకపోతే మనం ఏం కూడా చేయలేము ఆయన శక్తి లేని మనం మనం ఏం కూడా చేయలేం అలావి కాబట్టి ఆయన శక్తి మనకు అవసరం అలవి ఆయన బలం మనకు అవసరం ఏ రీతిగా ఆయన వాక్యమే మనకు బలం కదా ప్రభు ఎగోవయ్యే నా బలం మనం దావిపోతుంది హలోయ కాబట్టి ఆయన వాక్యమే మనకు బలం కాబట్టి అలాంటి విశ్వాసంలో మనం ముందుకి మనం సాగిపోవాలి ఎంత ఉపయోగం వచ్చినా ఏది వచ్చినా గానీ అందుకే మనం ఏది కూడా మనం చెల్లించొద్దు విశ్వాసంలో మనం వీటన్నిటి విజయం మనం పొందుకోవాలి హలోయ దేని నుంచి మనం చింతించొద్దు హలోయ దేని నుంచి మనం భయపడద్దు కాబట్టి పౌలు జీవితంలో ఆ రీతిగా ఉంది నన్ను బలపరిస్తే ప్రభా నన్ను బలపరిచే వాళ్ళని అయితే నేను సమస్తం చేయలేదు ప్రభు నన్ను బలపరిచే కదా ఇంత వేదనలో ఉన్నా కానీ అంత కష్టంలో ఉన్నా కానీ ప్రభు ఆయన బలపరిచింది ఎందుకంటే ఆయన విశ్వాసంలో అంతగా ప్రభు కొరకు జీవించిన అలవియ అందుకే చూడండి ఇప్పుడు ఒక వాక్యం చూసి నేను జీవించేస్తాను రెండో కొరిందు రాసిన పత్రిక రెండో కొరిందు రాసిన పత్రిక 잘 넣어야 이. 여러 가지 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎంచుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముందు నేను అత్యధికంగా ఎంచుకోకుండా నిమిత్తము నాకు నవరగుప్తకు సాతాన్ యొక్క భూతగా ఉంచబడదు అది నా యుద్ధ నుండి తొలగిపోవదని దాని విషయమే మమ్మారు ప్రభుని వేడుకుంటుంది చూడండి ఆయన ఒక ఆయన ఆయనకు అనేకమైన ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చిందంట కానీ ఆయన ఎప్పుడు కూడా గర్వించొద్దని ఆయన ఏం చేస్తాడు దేవుడు ముందులాగా ముందులా పెట్టినంట చూడండి అంత గొప్ప శివుడికి ఒక ముందులా పెట్టిండు అంటే ఏదో ఒక బలహీనత ఏదో ఒకటి దేవుడు అక్కడ పెట్టిండంట కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి అది నా ఎద్ద నుంచి తొలగిపోవాలని నేను దాని విషయమై మమ్మవారు వేడుకుంటున్నంటే ప్రభా అది నా నుంచి తొలగించి ప్రభా అని ఎంతగానో వేడుకున్నంట ఇది నేను భరించలేకపోతున్నాను దీని నుంచి నాకు విడుదల ప్రభావ ఆయన వేడుకున్నాడు ప్రార్థనలో ఆయన సొంత ప్రార్థనలో వేడుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ప్రభు మాట్లాడుతున్న పౌరులను చూడండి అందుకు నీకు చాలును నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పింది అలా చూడండి మన విశ్వాసం ఆయనకి ఉండాలి అవును తెలుసు నేను ఎంత బలహీనతగా ఉన్నా సరే ఆయన శక్తి నా పరిపూర్ణమైతుంది అది సంపూర్ణమవుతుంది నా కృప నీకు చాలుగా ఉన్నాడు చూడండి కానీ తీయలేదు అది చూడండి కాబట్టి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం దేవించడం మనం చదివించదు భయపడద్దు విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి అందులో ఈ లోకంలో దేవుడు మనం ఈ లోకంలో తీసుకొచ్చాడు అది ఒక పని కొరకు కాబట్టి ఈ లోకం యాత్రికులకు మనం వచ్చాం ఈ లోకంలోకి కాబట్టి మన యాత్ర ముగించుకొని మనం తిరిగి ఆయన సన్నిధికి చేరాలా అలవియ ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతగా ఉన్నా గానీ ప్రభులో మనం జీవించకపోతే అన్ని జీవితం కూడా వ్యర్థం అయిపోతుంది అని విషయం చెప్తున్నారు చూడండి తర్వాత కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయపడదు చూడండి నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను ఇబ్బందులోను హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను చూడండి ఇంతగా శ్రమలు ఉన్నా గానీ ఆయన సంతోషిస్తున్నాను ప్రభులు కాబట్టి ఆయన విశ్వాసం ఏంది దేవుడు ఆయనతో మాట్లాడండి నా కృప నీకు తోడు ఉంది నా కృప ఉంది నీ బలహీనతలందు నా శక్తి సంపూర్ణమవుతుంది కాబట్టి పౌరులు నువ్వు భయపడవద్దు కాబట్టి ఆయన కృప మన మీద కూడా ఉంది అలలుయ కాబట్టి మనం ఏ కూడా మనం భయపడుతున్నాం అలలుయ కాబట్టి మనం ఏం చేయాలి ఏది కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలంట ప్రార్థన చేసి మన విజయం పొందుకొని మన యాత్ర ఈ లోపల మనం కొనసాగించుకోవాలి అలవీయ కాబట్టి మన మన జీవితాలు ఆయన చేతిలో భద్రంగా ఉన్నాయి మన జీవం ఆయన దాచబడి ఉంది భూ సంబంధం వాటి మీద పరలోక పైన వాటిని వెతుకమన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకమన్నాడు చూడండి మనం పైన వాటి అంటే దేవుడి వాక్యమే పైన తెచ్చింది వాక్యమే కాబట్టి ఇందులో మనం వెతకాల అలవీయ ఇందులో మనం వెతికి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకొని ఆయన సత్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలా ఇతరులకు ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలి అలా ఎందుకంటే మనం ప్రకటించే వల్ల అంటే ఒక దశ నుంచి ఇంకొక దశతో మనం ఏం చేయాలంట ఎదగాలంట అలా ఈ సమస్య ఈ బాధ ఈ లోపం ఎన్ని ఉండేవి మనకి అవన్నీ ఉంటాయి మనకి కానీ వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు మనకు విడుదల కల్పిస్తూ ఉంటాడు ఆయన బలపరుస్తూ మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఏది వచ్చినా కానీ సరే మనం ఏం చేయాలంట ఆ ఇబ్బందులు కూడా మనం సంతోషించాలంట ఆనందించాలంట అందుకే పౌలు చెప్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు ఎందుకంటే ఆ బలహీతలు ఉన్నా కానీ కానీ దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మన పక్షం ఉన్నాడు అనే విశ్వాసం మనకి రావాలన్నమాట కాబట్టి అలాంటి విశ్వాసం మనకి రావాలా అన్నప్పుడు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా దేవుని వాక్యం మనం ధ్యానించడం మనం మర్చిపోవద్దు అలవీయ కాబట్టి ఎన్నున్నా కానీ ప్రతి దాని నుంచి దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు మనకు విడుదల కల్పిస్తారు ప్రతి ప్రార్థన దేవుడు మనకు విజయం ఇస్తారు అలాంటి దృఢమైన విశ్వాసంతో మనం ప్రభులో మనం కొనసాగించుకోవాలా అలవీయ మన సంపూర్ణాన్ని సమర్పించుకోవాలి సమర్పించుకొని మనం అనుభవం ఈ లోకంలో వెలుగులాగా జీవించాలా ఆ వెలుగు అనేకులు మనం ప్రకటించాలంట అలవీయ దాని కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాల తన జీవితంలో కూడా పౌరులు కూడా ఆ రీతిగా ప్రకటించినాయి అలవీయ కాబట్టి మనం దేని విషయంలో మనం భయపడకుండా ప్రభులో మనం ఆనందిస్తూ ప్రతి ప్రతి దేని నుంచి మనం చింతించకుండా విజ్ఞాపన ప్రార్థనతో ప్రభుకు మనం విజ్ఞాపం చేసినప్పుడు ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనకు విడుదల కల్పిస్తూ ఉంటాడు అలా ఆయన గొప్ప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలి వచ్చిన వారు రోజు వర్ణాలు చెప్తూ చేతులెత్తి కొంతసేపు ఆరాధిస్తాం thank you Lord Jesus thank you Lord thank you Lord thank you Lord వందనాలు ప్రభా magnify your name and glorify your name sanctify your name hallelujah thank you jesus thank you jesus thank you jesus thank you lord thank you lord hallelujah Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen, amen, amen, amen, amen, amen. Amen, amen, amen, amen, amen, amen. Amen, amen, amen, amen, amen, amen. Amen, amen, amen, amen, amen, amen. Amen, amen, amen, amen. Amen, Amen, Amen, Amen, Amen, Amen, Amen, వేయించే ప్రవేశ రక్తంలో సంపూర్ణ వేయించి అపవాదికి నాశనం మన ప్రవీణ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ గృహస్థులకు మరి ముఖ్యంగా బిడ్డలకి చిన్న బిడ్డలకి ఇద్దరికి సాకాకాలం తోడైనగాక ఆమె ఏ అలవాటు అయిపోయింది హైదరాబాద్ లో ఉన్నప్పుడు పార్కింగ్ ఎక్కడ చేస్తాం ప్రార్థన చేస్తామా గురించి ప్రార్థిస్తున్నాం ఈ హాల్ టికెట్ గురించి ప్రార్థిస్తున్నాం లాడ్ అండ్ మ్యాగ్నిఫై నేను ఇక్కడ గురించి ప్రార్థిస్తుండగా ఓ ప్రభావ మీరే తాకండి ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షించండి ముఖ్యంగా మీ దూతల కాపురాలు మార్గం సరళం చేయండి ప్రభావం మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్ చెట్టు మీరు మీ యొక్క దహించండి కంచెగొట్టండి ప్రతి ఆటకపరచు చీకటి అంధకార శక్తులను ఏసు కురిస్తున్న పాత్రలో బంధిస్తున్నాం ప్రభావ ఓ ప్రభావ యొక్క వాతలను మీ అదుపులోకి తీసుకోండి ఓ ప్రభావ ఎగ్జామినేషన్ హాల్లో ఘన విజయం అనుగ్రహించండి ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ కానియకుండా మీరు కాచి కాపాడమని మీరే మహిమలు మిమ్మల్ని ఏసు క్రీస్తున్నా ప్రార్థిస్తాం ఆల్ ద బెస్ట్ నమ్మ డియర్ జీసస్ ఇక్కడ గురించి ప్రార్థిస్తున్నాం తన ఎయిత్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతుండగా తండ్రి బాగా చదువుకుని రాయలాగిన మళ్ళీ క్లాస్ లో టాపర్ అవ్వాల ప్రభా ఫస్ట్ ఇన్ ఫస్ట్ గా పాస్ చేసి గొప్ప శాసనాలు పెట్టుకోమని హైయర్ స్టడీస్ నడిపించమని స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి Thank మనోజ్ బ్రదర్ కి కొంచెం కష్టం పాపం నైట్ లో నడిపించాలంటే వెహికల్ నడిపేయాలంటే ఈ రోడ్ లో భయపడుతున్నాడు చెప్పిందండి